ఈ ప్రశ్న లేవనెత్తారు ఒక ఆయన ఎక్కడ ఇక్కడ శృంగేరి మఠంలో జరిగిన వేదాంత సభలో జన్మార్చేత అది బ్రహ్మ నిరూపణం కదా బ్రహ్మకి లక్షణం కదా బ్రహ్మ లక్షణం ఏమిటి జన్మార్చేత కదా యత జగత జన్మాది జన్మస్థితి భంగం ఎక్సెట్రా ఎక్సెట్రా బ్రహ్మ లక్షణం అది సరే మొత్తానికి తటస్థ లక్షణం స్వరూప లక్షణం అన్నీ వస్తాయి మొత్తానికి లక్షణం బ్రహ్మ లక్షణం ఏమిటి జన్మార్చేత ఆయన ప్రశ్న ఈ లక్షణము సగుణ బ్రహ్మదా నిర్గుణం బ్రహ్మదా దీంట్లో మళ్ళీ పేచి నిర్గుణ బ్రహ్మది జన్మాద్యశ్రేత అంటున్నారు కనుక కాబట్టి అది సగుణ బ్రహ్మది అని మీరు చెప్పారనుకోండి అప్పుడు ఏమనాల్సి ఉంటుంది వేదవ్యాస అదే బాదరాయణ మహర్షి బ్రహ్మసూత్రాల్లో సగుణ బ్రహ్మనే ప్రతిపాదించాడు తప్ప నిర్గుణ బ్రహ్మను ప్రతిపాదించలేదు అని చెప్పాలనుకుంటుంది ఎందుకంటే బ్రహ్మ లక్షణం అదే ఇంక వేరే లక్షణాలు ఏం లేవు బ్రహ్మకి మొదటిదే అథాదో బ్రహ్మ జిజ్ఞాస జన్మాస్తే జత అదే బ్రహ్మ ఇక మిగతావన్నీ ఆ బ్రహ్మ ఇంకే ఆ బ్రహ్మనే పదం అనుగుప్తం అవుతూ ఉంటుంది మొత్తం అన్నింటిలో అదే బ్రహ్మ ఆ బ్రహ్మను మీరు సగుణ బ్రహ్మను చేసి కూర్చోబెడితే ఇంకా నిర్గుణ బ్రహ్మ ఉండదు అంటే అది విశిష్టాద్వైత సిద్ధాంతం అయిపోతుంది అద్వైత వేదాంతానికి అనుకూలం కాదు అది నిర్గుణ బ్రహ్మ అవ్వాలి మరి నిర్గుణ బ్రహ్మ ఎలా చేస్తాం ఈ జన్మార్గస్యత ఈ జగత్తు దృష్ట్యా చూస్తున్నాడు కదా అని పూర్వపక్షం అది అసలు నిర్గుణమా శమనమా అని ప్రశ్న ఈ రకంగా చర్చ సాగుతూ ఉన్నది ఆ చర్చ అంతా వింటుంటే నాకేమనిపించిందంటే రెండు బ్రహ్మలు ఉన్నట్టు ఆ రెండు బ్రహ్మల గురించి ఏది ఇదా అదా అని చర్చ చేసుకున్నట్లుగాను అనిపిస్తుంది ఆ భాష ఆ ధోరణి అలా నిజానికి రెండు బ్రహ్మలు ఉన్నాయా రెండు బ్రహ్మలు లేవు ఒకే బ్రహ్మ అది మీరు చూసే విధానాన్ని పట్టుకుంటుంది ఒకే బ్రహ్మ ఉన్నప్పుడు ఆ బ్రహ్మ స్వతహాగా నిర్గుణం అవుతుందా అవుతుంది అసలు ఇష్యూ సెటిల్ అయిపోయింది ఒకే బ్రహ్మ గలదు అని అన్న అన్నంతో ఇష్యూ సెటిల్ అయిపోయింది ఇంకా సందేహం లేదు ఎందుకని ఆ బ్రహ్మ స్వతహాగా ఏమిటి నిర్గుణమే అవుతుంది జగత్తు అనే ప్రిజంలోంచి చూసినప్పుడు సగుణము వలె కానబోడుతుంది ఆ భాష తప్ప ప్రిజంలో చూసినప్పుడు కనపడ్డమే జగత్ అనే ప్రిజంలో చూసినప్పుడు మీకు సగుణంలాగా కనపడుతుంది ఓకే మంచిదే ఇప్పుడు జన్మాన్ని చేసేత సగుణాన్ని చెప్తున్నా నిర్గుణాన్ని చెప్తున్నా నిర్గుణాన్ని చెప్తుంది నిర్గుణాన్ని చెప్తుంది అదేమిటి ప్రిజంలో చూసావు కదా నువ్వు జన్మాద్య చేత ప్రిజం అసత్యం ప్రిజం మిథ్యా కల్పితం కాబట్టి ప్రిజం కల్పితం అని తెలియకపోతే సగుణం అవుతుంది ప్రిజం కల్పితమే జగత్తు కల్పితమే ఆభాసయే ఇప్పుడు చెప్పండి అది గుణమా సగుణమా గుణమే ఆ విధంగా మహాత్ములు దాన్ని నిర్ధారించారు ఆ చర్చ నేను సంగ్రహంగా నేను చెప్పాను కాబట్టి ఈ ఈ రకంగా సగుణ నిర్గుణ బ్రహ్మల విషయంలో సమాజంలో కొంత కొంత కన్ఫ్యూషన్ ఉన్నది శ్రీరామ విష్ణు వారి దగ్గరికి బ్రహ్మ సమాజీకులు వచ్చేవారు బ్రహ్మ సమాజం వాళ్ళు నిర్గుణ బ్రహ్మయే నిర్గుణ నిరాకార బ్రహ్మయే అని వాళ్ళు నిలబెట్టుకుంటున్నారు వాళ్ళు కూడా వచ్చేవారండి ఆయన వాళ్ళని కూడా ప్రేమగా పెంచి కూర్చుంటుకుని పాఠం చెప్పేవారు సత్సంగం ఆయన సగుణంగా కూడా చెప్పేవాడు సగుణము స్వరూపము అంటే సాకారం కూడా చెప్పేసేవాడు ఫైనల్ గా ఇవన్నీ కూడా సగుణం అంటే గుణములు వ్యాఖ్యానం చేయడం కోసం పెట్టుకున్నాం తప్ప అవి సత్యములు కావు అలాగే రూపములు కూడా సత్యములు కావు అవి మీరు ఎంత వ్యాఖ్యానం చేసినా అవి సత్యము కావు ఇప్పుడు ఒక నటుడు ఉన్నాడు ఆయన ఇంగ్లీష్ బుక్ లోకి ఎక్కాడు ఎందుకు ఎక్కాడు వంద పాత్రలలో నటించినాడు వంద ఒకటి కాదు రెండు కాదు వంద పాత్రలలో నటించినాడు కాబట్టి శత శత అనే ఒక ఫిగర్ ని చేరుకున్నాడు అని రికార్డు బుక్ లో పెట్టారు వంద పాత్రలలో నటించిన ఆయన ఆయనే ఇంకో వంద పాత్రలు నటించినా కూడా ఆయన ఆయనే ఉంటాడు కానీ మరొకడు అవ్వడు అలాగే ఒక బ్రహ్మాండాన్ని సృష్టించేయడన్నా పరబ్రహ్మ పరబ్రహ్మయే వంద బ్రహ్మాండాలను సృష్టించేయడన్నా కూడా పరబ్రహ్మ పరబ్రహ్మయే కాబట్టి పరబ్రహ్మ స్వతహాగా నిర్గుణమే అవుతుంది బ్రహ్మాండమును సృష్టించినాడు అన్నప్పుడు కూడా నిర్గుణమే అవుతుంది సగుణము అవ్వదు గుణములు సగుణం అన్నప్పుడు కల్పితమైన గుణములతో సగుణత్వమే తప్ప యథార్థమైన గుణములతో సగుణత్వం కాదు అదే ద్వైతం విశిష్టాద్వైతము ద్వైతులు వాళ్ళేమని చెప్తారు విశిష్టాద్వైతం కూడా ద్వైతమే ఎందుకు అలా విశిష్టాద్వైతం ఉంది కానీ అది కూడా ద్వైతమే ఈ ద్వైతులు ఏమని చెప్తారు బ్రహ్మ సగుణము నిర్గుణం అనేది ఏమీ ఉండదు గుణములు సత్యము గుణములు అంటే గుణకార్యమైన జగత్తు అని అది అర్థం కాబట్టి ఇక్కడ ఇప్పుడు నిర్గుణ బ్రహ్మ సగుణ బ్రహ్మ అవి ఒకటా వేరువేరా అన్నట్లయితే కృషి పద్ధతిని బట్టి వేరువేరుగా కనపడినా ఒకటే అని చెప్తే పర్వాలేదు అలా చెప్తే పర్వాలేదు నిర్గుణం అంటూ ఏమీ లేదండి ఉన్నది సగుణమే అది ఒక్కటియే అని చెప్పారనుకోండి అప్పుడు అదే అజ్ఞానం అవుతుంది బియ్యపుడు వడ్ల కిందలో బియ్యపుడుందా అది సామెత అక్కడే ఉంటుంది అక్కడ అక్కడ ఆ చెప్పిన దాంట్లోనే సగుణమే గుణములు కల్పితములు అంటే సత్యం అది అద్వైతం సగుణము గుణములు సత్యము అంటే ద్వైతం కాబట్టి బ్రహ్మం ఒక్కటి అదే సగుణమే ఆ బ్రహ్మకి హిరణ్య గర్భుడికి తేడా లేదు హిరణ్య గర్భుడే నిర్గుణ పరబ్రహ్మ హిరణ్య గర్భుడు అంటే సగుణమైంది కదా అదే అదే పరబ్రహ్మ ఇంక రెండు ఒక్కటే ఇంక తేడా ఏమీ లేదు అన్నారనుకోండి అజ్ఞానం గుణములు సత్యం అనే దృష్టితో అలా చెప్పినట్లయితే అజ్ఞానం లోకంలో జనులు అటువంటి అజ్ఞానమునే కలిగి ఉంటారు నేను కొంచెం ఓపిక పట్టాల్సి ఉంటుందండి నేను మళ్ళీ ప్రతిపాదనని మళ్ళీ మళ్ళీ తిరగదోడతాను గమనించండి ఇప్పుడు మా నాయనగారు చెప్పేవారు నేను అలా ఎందుకంటానంటే దానికి ఒక ప్రామాణికత కలదు అని చెప్పడం కోసం అలా అంటారు నథింగ్ మోర్ దాన్ ఆయన ఏమనేవారంటే వీళ్ళందరూ కూడా విషయులు వైష్ణవులు శాస్త్రీయులు గణాపత్యులు సౌరులు వీళ్ళు అని ఆయన అలా చెప్పేవారు నేను క్రైస్తవులు ముస్లింలు నేనే ఆయన చేసేవాడు నేను దేవుణ్ణి మనమైనా పూజిస్తుంటే వాళ్ళు పూజించట్లేదా వాళ్ళు పూజిస్తున్నారుగా వీళ్ళందరూ కూడా అని వాడు ఒప్పుకోడు క్రైస్తవులతో మనం కలపద్దంట a point in all I agree with all that but coming to the point ఇన్ని మతంలో వాళ్ళు ఎన్ని మతాలు అయితే ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఏదో ఒక రూపంగా హిరణ్య గర్భుడి వరకు చేరుకుని అక్కడ ఆగిపోతారు ఆ పైకి వీళ్ళు వెళ్ళలేరు అని చెప్పింది వీడు విష్ణు అని చెప్పేసి పూజ చేస్తూ ఉంటాడు వేదంలో ఏది గణితంగా గురించి చెప్పారో అదే వీడు విష్ణు ఇంకోటి శివుడు అని అభిషేకం చేస్తూ ఉంటాడు వేదంలో ఏది గణనీయంగా గురించి చెప్పారో అదే వీడు శివుడు ఎందుకంటే వీడి అభిప్రాయంలో ఈ శివుడే జగత్తును సృష్టించాడు నేను జీవుణ్ణి శివుడు కంటే భిన్నము జగత్తు సత్యము శివుడు సగుడు అంటే ఇప్పుడు అది హిరణ్యులకు కూడా అవ్వలేదండి హిరణ్యులకు కూడా శివుడు అని పేరు పెట్టాడు పురాణం పెట్టి శివుడు ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళి హిరణ్యులకు కూడా అంటే ఎవరికి తెలియదు పండితులు అన్న వాళ్ళకు కూడా తెలియదు ఏదో హిరణ్యుల కూడా ఉంటున్నాడు ఎవడి హిరణ్యులకు కూడా వాళ్ళకి తెలుసున్నదల్లా శివుడు విష్ణువు వెంకటేశ్వర స్వామి రాహువు కేతువు కాలసర్పము ఇవే తెలుసు వీళ్ళకి వీళ్ళ మోహం ఎట్లా ఇంతకు మించి వీళ్ళకంటే ఏమీ తెలియదు కాలసర్పం అని చెప్పేసి జనాలని గుమ్రాహ చేయడం తప్ప ఇంకేమీ తెలియదు నేను అలా అనుకోలేమో శ్రీరామ్ గారు నోటీస్ చేశారు టైం నోట్ చేసుకో ఇవే తెలుసు సో కాబట్టి నువ్వు చెప్తున్న శివుడు అది సగుణము ఈ గుణములు కల్పితము శివుని యొక్క యథార్థ స్వరూపము ఆ రూపము కాదు అని ఎవరు చెప్పడం నిర్గుణ పరబ్రహ్మ ఇప్పుడు శివుని యొక్క యథార్థ స్వరూపమేమి అని ఓ మహాత్ములు చర్చ చేశారు చర్చ చేశారని ఏమన్నారంటే నువ్వు ఈ పాములు వేసుకుని మూడు కళ్ళు పెట్టుకుని ఉన్నాడే అది శివుని యొక్క యథార్థ స్వరూపం కాదు తర్వాత ఈ సృష్టినంతనే మింగేసి తనలో విలీనం చేసేసుకుంటాడు రుద్రుడు అది శివుడు యొక్క యథార్థ స్వరూపం కాదు ఆయన ఎప్పుడు కోపంతో ఉంటాడు జనుల్ని ఏడిపిస్తాడు అది శివుడు యొక్క యథార్థ స్వరూపం కాదు పార్వతీదేవితో కలిసి ఉంటాడు వివాహం చేసుకుంటాడు అది శివుని యొక్క యథార్థ స్వరూపం కాదు మరి శివుని యథార్థ స్వరూపం ఏమి చిదానంద రూప శివోహం శివోహం అది ఏ శివుని యొక్క యథార్థ స్వరూపము అని చెప్పారు మహాత్ముడు అలా రాసిపోయారు స్వామినారాయణ మహారాజ్ అలా అలా చెప్పారు కాబట్టి వీళ్ళందరూ హిరణ్య భూమి దాకా వెళ్తారు ఆ పైన వీళ్ళు ఎరగరు ఆ పైన ఉన్న పరబ్రహ్మ ఈ హిరణ్య గురే అని ఫిక్స్ చేసి కూర్చుంటారు కారణం ఏంటంటే అజ్ఞానం ఇది ఎలాగంటే జీవుడు అని వీడిక జీవుడుగా వీడి అనుభవానికి వస్తుందే తప్ప ఆ కూటస్థ చైతన్యం యొక్క పరిజ్ఞానం వీడికి ఉండదు అలా ఉంటారు వీడు దీనికి దృష్టాంతం ఏంటంటే ఆకాశంలో చూసుకోండి వీడికి కనపడేది మేఘాకాశం అదే మహాకాశం అనుకుంటాడు తప్ప ఈ మేఘాకాశం కంటే అతీతంగా మహాకాశం అవుతుంది అని తెలుసుకోలేకపోతాడు అది ఓకే మేఘాకాశ మహాకాశం వివిచ్యేతే ఐక్యం పశ్యంతి ఆపాతదక్షిణ ఈ పాఠం ఇలాగే ఉంటుంది మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉందేమో నేను అడగను నేను అంటే ముందు ప్రారంభంలోనే కొంచెం డిస్కరేజ్ చేసే ప్రయత్నం కూడా చేశాను అయినా మీరు కూర్చుని వినేయాల్సిందే అన్నారు కాబట్టి ఇప్పుడు మరి పాఠం యొక్క తీర్చనలు ఇలాగే ఉంటాయి పామరై అజ్ఞానులకు జనుల చేత మేఘాకాశ మహాకాశం మేఘాకాశము మహాకాశము అనేది విడిచియేతే విడివిడిగా తెలియబడుతలేదు అది ఆయన దృష్టాంతం ఇప్పుడు నాకు నేను ఆ దృష్టాంతం నేను ఇంకో దృష్టాంతం చెప్పుకోక ఆయన విద్యారణ్య స్వామి ఆ దృష్టాంతం పెట్టుకున్నారు పైకి చూశారు అది ఏమిటంటే ఆకాశము అది ఆకాశం కాదయా అది మేఘాకాశం మహాకాశం వేరే అయిపోతుంది అని అంతలా ఆ జనాలు తెలుసుకోవట్లేదు అలాగే ఏమిట్రా నువ్వు పూజ చేస్తున్నావు శివుడు దానికంటే అతీతమైన పరబ్రహ్మ తత్వం ఒకటి కదా అంటే వాడికి ఏం తెలుసు అక్కడ అదే వాడికి అన్నీ అదే ఇంకా అంతటి వివేకము లేదు ఇప్పుడు రూపం ఉన్నది ఎందుకంటే మీరు చెప్పండి రూపం ఉన్నది ఈ రూపము పరమా అందరూ రూపాన్నే పూజిస్తున్నారు వెంకటేశ్వర స్వామి అంటారు లేకపోతే శివుడు అంటారు మల్లికార్జునుడు అంటారు ఏదో పేరు పెడుతూ ఉంటారు విఘ్నేశ్వరుడు అని రూపాన్ని పూజిస్తున్నారు ఈ రూపము ఉపాసనా సౌలభ్యం కోసం పెట్టుకున్నదా లేక యథార్థమైన పెట్టుకున్నది ఆ మాట ఈ హాల్లో కూర్చుని మీరు అందరూ చెప్పారు బయటకు వెళ్ళాలంటే ఈ హాల్లో అద్వైతము ఇక్కడ అలాగే గోడలు కూడా పట్టేసింది కనుక మీరు దాన్ని ప్రభావం చేస్తే అలా చెప్పేశారు తెలియజేయడంతో బయటకు వెళ్ళి చెప్పండి చూస్తాం మీ ప్రజ్ఞ ఏమిటో వాళ్ళు కొడతారు కూడా ఇలాంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని ఇక్కడి నుంచి బహిష్కరిస్తామని కూడా చెప్తారు తిరుపతి కొండ మీద చట్టం ఉంది ఆ చట్టం ప్రకారం అక్కడ వెంకటేశ్వర స్వామిని తప్ప ఇంకా ఏదేముందని పూజించరాదు పొగడరాదు కొలవరాదు ఆ మాట ఎందుకు వచ్చిందంటే క్రిస్టియన్ సేవల్లో క్రిస్టియన్ మత ప్రచారం చేశారనే సందర్భంలో ఈ చట్టాన్ని చెప్పారు అప్పుడు ఆయన ఆ ఈవో ఇంకో మాట అన్నాడు మనలో పనిగా మేము ఈ చట్టాన్ని కేవలం క్రిస్టియన్ మాత్రమే అన్వయిస్తున్నాం నేను అనుకోవద్దు శైలులు కూడా ఇది వర్తిస్తుంది ఇప్పుడు నేను విని నేను నాకు నేను మర్చిపోలేదు నా బుద్ధిలో ఉంటుంది ఎప్పుడో చెప్పాడు రెండేళ్ల ఒక ఈవో అన్నాడు పరమత ప్రచారము మాకు ఇక్కడ చట్టం ప్రకారం నేరము పరమతం అంటే క్రిస్టియానిటీ కూడా పరమతమే శివుణ్ణి కూడా పరమతమే అలా అలా క్రిస్టియానిటీ పరమతం అని తెలుస్తూనే ఉంది శివుడు కూడా పరమతం తర్వాత అక్కడికి వీళ్ళు వెళ్ళారు ఎవరో ఎవరో ఒక ఆయన వెళ్ళారు ఓ స్వామి ఈ స్వాములు ఎలా వెళ్తారంటే గుట్టుకప్పుడు కాకుండా వెళ్ళొచ్చు కదా అలా వెళ్ళదు గుట్టుకప్పుడు కాకుండా వెళ్ళేవాడు ఎవడో ఒకడు ఒకడు ఉంటాడో అనామకుడు ఒకడు వీళ్ళందరూ మంది మార్బలంతో వెళ్తారు మంది మార్బలము విన్నారా మాట అలా వెళ్తారు సో ఒక స్వామి అక్కడికి వెళ్ళారు ఆయనతో పాటుగా వంద మంది శిష్యులు వీళ్ళందరూ కలిసి గోవిందా గోవిందా గోవిందా గోవిందా అని మధ్యలో ఈ స్వామి పేరు చెప్పి జిందాబాద్ స్వామీజీ జిందాబాద్ ఆ పేరుతో సహా ఎవరో ఒక భక్తులు కొంత ఓవరెక్ట్ చేస్తే భక్తులు ఉంటారు ఆ పేరు అడగానే జిందాబాద్ జిందా అదే ఒకటి నాలుగు సార్లు అన్నారు అనేప్పటికీ అది కాంట్రవర్సీ అయిపోయింది తిరుపతి కొండ మీద గోవిందనే నామస్మరణమే చేయాలి తప్ప ఓ స్వామీజీ పేరు చెప్పి జిందాబాద్ అన్నానికి వీలు లేదు ఆ స్వామీజీ జీవించున్న స్వామీజీ అయినా అనకూడదు ఒకవేళ స్వర్గస్థులైన స్వామీజీ పేరు చెప్పి జిందాబాద్ అన్నానికి కూడా వీలు లేదు లైక్ శంకరాచార్య మహారాజ్ కి జయహో అనడానికి వీలు లేదు కాబట్టి అక్కడికక్కడ ఫిక్స్ అయిపోయి ఉంటారు రూపానికి ఫిక్స్ అయిపోయి ఉంటారు రూపము మన ఆరాధన కోసం పెట్టుకున్నది అని అనుకోరు అలా ఫిక్స్ అయిపోయి ఉంటారు జనులు ఆ రూపమునకు అతీతమైన తత్వాన్ని దర్శించేటువంటి ప్రయత్నం చేయనే చేయరు ఆ తత్వాన్ని రూపంలో కలిపేసి ఏకం పాకం చేసేసి కూర్చుంటారు ఎలా అయితే మేఘాకాశము కంటే నిమిత్తముగా తేడాగా మహాకాశము తెలియలేదో అలాగా తద్వత అదే విధముగా ఆపాతదర్శిన పై పైన చూసేవారు అయిపోయాక చూసేవారంటే అనగా బండ స్వాధ్యాయు అంటే అర్థమైందా అనగా లోతుగా ఆలోచించుట ఎదుగని వారు బ్రహ్మేశయో నిర్గుణ పరబ్రహ్మకు సగుణ ఈశ్వరునకు ఐక్యం ఏకత్వమును పశ్యంతి చూచెదరు అనగా భావించదు వైఫై చూస్తాడు వాళ్ళు లోతుగా ఆలోచించారు లోతుగా ఆలోచించే అలవాటు ఎప్పుడూ లేదు ఇప్పుడు నడిచిన దారిన పది పదుగురు నడచిన దారిన నేను నడుస్తాను అంటాడే కాని నేను నడిచి ఒక కొత్త దారి ఏర్పాటు చేస్తాను అనదు దారి ఉందంటే అది పరుగులు పది మంది నడిచే దారిలో మీరు నడుస్తున్నారు కానీ ఎవడో ఒక ఆయన ఆ దారి లేనప్పుడు ఆ దారం దారంపట నడిచి ఆ దారిని ఆయన కనుగొన్నాడు తెలుసా సంగతి ఆ దారిని కనుగొన్నాడు అలా వాళ్ళు మహాపురుషులు అలా ఉంటారు వెళ్ళమే పయోనీర్స్ అంటారు కాబట్టి మీరు మీరు మాట చెప్పండి నాకు మరి ఇటువంటి మీమాంసకి మీరు ఓపెన్ గా ఉన్నారని నేను ఆశిస్తున్నాను మీరు దేవుణ్ణి పూజిస్తున్నారు కాబట్టి మీరు ఆ రకమైన రూపంతో ఆ విధంగా ఆ దేవుణ్ణి ఎందుకు పూజిస్తున్నారు చెప్పండి అలాగే పూజిస్తున్నాడు ఏదో రాముడనో కృష్ణుడనో శివుడనో ఏదో ఒక రూపంతో ఒక పద్ధతిలో పూజిస్తున్నాడు మీరు ఆ కుటుంబంలో పుట్టారు కాబట్టి అలా పూజిస్తున్నారు ఆ ఫ్యామిలీలో పుట్టారు కాబట్టి అలా పూజిస్తున్నారు అంటే మీరు పూజించి దేవుడు మీ ఫ్యామిలీ దేవుడు కులదైవం అని పేరే పెట్టారు కుటుంబ దైవము పూర్ణమైంది అంటే మీ కుటుంబంలో వాళ్ళు పూజించారు కాబట్టి మీరు పూజిస్తున్నారు అంతేనా లేకపోతే దేవుని యొక్క స్వరూపం అట్టిది అని ఆవిష్కరించుకుని పూజిస్తున్నారు అంటే అర్థం ఏంటి మీరు దేవుని యొక్క స్వరూపాన్ని తెలుసుకున్నట్ల లేక దేవుడు ఈ విధంగా ఉంటాడు అని విశ్వసిస్తున్నట్ల విశ్వాసము ఆవశ్యకమే విశ్వాసము అవసరమే కానీ జీవితం అంతా విశ్వాసానికి మీరు సమర్పించి వేయదలుచుకున్నారా లేక విశ్వాసము కొంతవరకు మనకు తీసుకొచ్చింది ఈ పైన మేము స్వతంత్రంగా ఆలోచించి పరిశీలించి తెలుసుకుంటాము అని అనుకుంటున్నారు అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే అర్థం ఇప్పుడు బ్రహ్మను గురించి విచారము చేస్తాము మీరు బ్రహ్మ గురించి విచారం చేయడం మీకు బ్రహ్మ ఆల్రెడీ తెలిసిపోయింది బ్రహ్మ శివుడు ఆయన మూడు కళ్ళు ఉంటాయి ఆయన మానవదేవుడు వెళ్ళాడు ఇద్దరు పిల్లల్ని కలిగి కూర్చున్నాడు మెడలో పాములు వేసుకుంటాడు ఒళ్ళంతా పూజలు పెట్టుకుంటాడు మీకు తెలుసు ఎలా పూజ చేయాలో కూడా మీకు తెలుసు ఆయన మీ కోరికలన్నీ చేస్తూ ఉంటాడు ఇంకా మీరు ఎందుకు విచారం చేయడం పెళ్లి పూజ చేసుకుంటే పోలేదా ఆ పనే చేస్తారు కూడా అదే చేస్తారు కూడా విచారం చేస్తారు విచారం ఎవరు చేస్తాడు మీరు ఒక్కడిని చూపించండి పరమాత్మ గురించి నేను విచారణ చేస్తాను ఇంక్వైరీ చేస్తాను వాడిని ఒక్కడిని చూపించండి ఎవరు కనపడుతుంది ఎందుకో తెలుసునా వాళ్ళకి పరమాత్మ తెలుసు వాళ్ళ మేనంత కొడుకు మేనమావ కొడుకు అంత బాగా తెలుసు వాళ్ళకి అన్నీ తెలుసు పరమాత్మ గురించి కావాలంటే మిమ్మల్ని కూడా కూర్చోబెట్టి చెప్తారు పరమాత్మ ఎప్పుడు భోజనం చేస్తాడు ఏం తింటాడు ఏ రోజు ఏం తింటాడు ఆయనకు బాగా ఇష్టమైన కూర ఏంటి ఇష్టమైన స్వీట్ అన్ని తెలుసు వీళ్ళకి వీళ్ళకి లేని లేదు ఆయన ఎప్పుడు నిద్రపోతాడు ఎప్పుడు లేస్తా అన్నీ తెలుసు వీళ్ళకి ఇది వాళ్ళు విచారం ఏం చేస్తారు అసలు విచారమే అక్కర్లేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసున్న దేవుడు తప్ప ఇంకో దేవుడు లేడే లేడు మేఘాకాశం కంటే గొప్ప మహాకాశం అనేది ఏమీ లేనే లేదు ఒకడు ఇలా పడుకున్నాడు ఆకాశం కనపడింది నక్షత్రాలు కనపడతాయి పక్కవాడు అంటే ఏమిటిరా ఏమిటిరా తెలియదురా ఆ పైన ఒక డోమ్ ఉంది ఆ డోముకి బల్బులు అవి అలా చాందినీకి బల్బులు అతికి మీనట్టుగా అతికించి పెట్టారు అని చెప్పారు వాడిని ఏమంటారంటే దర్శన అంటే ఆలోచించడం ఏమి ఎరగడు ఏం కనపడితే అదే సత్యం అనుకుంటాడు వాళ్ళు వాళ్ళు పూజ చేసి దేవుడు ఏదో ఉంటాడే అదే దేవుడు కాబట్టి మీరు మాట ఆలోచించడం లేదు మీరు పూజ చేసే దేవుడు ఒక రూపం అదే పరమాత్మ అయితే ఆ రూపాన్ని మీరు మీ అధీనంలో పెట్టేసుకున్నారు కదా ఆ రూపం గొప్ప మీరు గొప్ప మీరే గొప్ప అవుతారండి బాబు ఆయనకి ఆ రూపాన్ని మీరు అన్ని వైపుల నుంచి కవర్ చేసి పారేశారు ఆ రూపానికి గర్భం ఏది ఉండాలి వస్త్రం ఏది ఉండాలి ఆభరణం ఏది ఉండాలి అలంకారం ఏది ఉండాలి నామం ఏది ఉండాలి బొట్టు ఏది ఉండాలి ఆయన ఏమి తినాలి ఏమి తినకూడదు అన్ని మీరే ఇంటిపై తినకూడదు ఆయన అన్ని మీరే సెటిల్ చేసి పెట్టేశారు కదా ఇంకా ఆయన ఆయన స్వతంత్రుడా మీరు స్వతంత్రుడా మీరు స్వతంత్రులు అవుతారు కాబట్టి టు నో గాడ్ టు దేవుడు నాకు తెలుసును అని ఎవరైతే అన్నాడో వారికి దేవుడు తెలియలేదు దేవుడు తెలియబడేవాడు కాదు అని ఎవరైతే అంటాడో వారే దేవుడిని తెలుసుకున్నవాడు విశ్వామతం తస్య మతం మతం చేస్తే నన్నే దశ ఉపనిషత్తులే అయితే మన వాళ్ళు ఉపనిషత్తులు జోలికి వాళ్ళు కర్మకాండలో చాలా హడావిడిగా ఉంటారు కాబట్టి వాళ్ళు అపాతదర్శి అపాతదర్శి అంటే వాడు పుడతాడు కుటుంబంలో పుడతాడు ఆ భార్య తల్లి తల్లి ఉంటారు తాత ముత్తాతలు వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు చెప్తారు నాన్న ఇదిగా దేవుడు అని వీడికి అదే దేవుడు అది పరమసత్యం నేర్చుకుంటాడు వాళ్ళు నాన్న శివుడు దేవుడు అని చెప్తే శివుడే దేవుడు క్రైస్తు దేవుడు లేకపోతే గాడ్ ఇన్ హెవెన్ క్రైస్తు ఆయన కొడుకు అని చెప్తే వాడే దేవుడు లేదంటే విష్ణు అంటే విష్ణువే దేవుడు ఇది నాకు ఇంకోటంటే అదే దేవుడు అది వీడు అదే తండ్రి దగ్గర నుంచి తాత దగ్గర నుంచి తెలుసుకున్నది తప్ప తెలుసుకున్నది కాదు అంది పుచ్చుకున్నది ఏమి తెలుసుకున్నదేమి దాంట్లో వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది వాళ్ళకి అందరూ ఉంటుంది ఓ బిగినింగ్ ఉంటుంది there'll be beginning Shirdi Sai Baba దేవుడు అన్నది ఎప్పుడు బిగినైంది యాభై ఏళ్ల క్రితం బిగినైంది అయ్యప్ప దేవుడు అన్నది ఎప్పుడో వందేళ్ళలో రెండు వందల ఏళ్ల క్రితమో నా అంతకుముందు ఏముందో ఏమి లేదో మనకి క్రైస్తు దేవుడు అన్నది రెండు వేల ఏళ్ల క్రితం దిగినాయి అలా దేవుడు అన్నది పదిహేను వందల ఏళ్ల క్రితం దిగినాయి ఒక ఒకప్పుడు సంతోషి మాట అన్నది యాభై ఏళ్ల క్రితం ఉంది అంతకు ముందు లేదు అంతకుముందు అందరూ సంతోషంగా ఉండాలనే ఉంది తప్ప సంతోషి వాత అన్నది ప్రచారంలో ఎప్పుడు వచ్చింది సంతోషి మాత అనే గుజరాతీ సినిమా రిలీజ్ అయ్యాక ప్రచారం అంతకుముందు సంతోషి మాత వ్రతం ఎవరు ఎరగడం ఆ సినిమా వచ్చిన తర్వాత అది వ్రతం కాబట్టి ఏదో ఒక టైంలో ఆరంభమైన ఒకనొక విశ్వాసం ఏది కలదో ఆ విశ్వాసాన్ని అందిపుచ్చుకుని అదే సర్వము అని అనుకుంటూ అపాతదర్శులుగా ఈ గదులు ఉండిపోతారు తప్ప వాళ్ళు పూజించే ఆ ఈశ్వర రూపము కంటే అతీతమైన పరమాత్మతత్వం ఒకటి కలదు అని అంత వివేకంగా చూసేవాళ్ళు ఉన్నారండి నేనే లేదు అని అంటున్నాడు ఆయన మేఘాకాశ మహాకాశం వివిచ్యేతేన పామరై తద్వద్బ్రహ్మేశయోరైక్యం పశ్యంత్యాపాతదర్శిన క్రమేణ యుగపద్వైషా సృష్టిర్జ్ఞేయా యథాశ్రుతి సరే సామాన్య జీవనకు సగుణ బ్రహ్మకి నిర్గుణ బ్రహ్మకి వాళ్ళకి తేడా తెలియదు మీరు చెప్పండి తేడా ఏదో ఎలా అయితే జీవుడికి మూటస్థ చైతన్యానికి తేడా తెలియలేదో అలాగే సగుణ బ్రహ్మకి నిర్గుణ బ్రహ్మకి వాళ్ళకి తేడా తెలియలేదు మంచి మీరు చెప్పండి ఆ తేడా ఏమిటో చూడయ ఈ కనపడే జగత్ ఏది ఈ జగత్తు ఎక్కడి నుంచి ఆవిర్భవించిందో ఆ పరమాత్మ సగుణ ఈ జగత్తు కల్పితము కనుక కనపడినా అది యథార్థము కాదు కనుక ఆ జగత్తును నీవు దోషిపుచ్చి నిరాకరించి గుణములను కల్పితములుగా దోషిపుచ్చి కేవలము కేవలము అంటే అది తప్ప వేరే ఏమీ లేదు అన్నట్లుగా అది మీరు కూడా పరబ్రహ్మ ఇప్పుడు నా దగ్గర ఆర్నమెంట్ బంగారం ఉందండి ఆర్నమెంట్ బంగారం అంటే దాంట్లో రెండు మూడు శాతం కాపర్ కలిపి ఉన్నదన్నమాట ఇప్పుడు నేను రెండు పద్ధతులు చేయొచ్చు ఒకటి ఈ ఆర్నమెంట్ బంగారాన్ని నెక్లెస్ ఇత్యాది ఆభరణములుగా చేసుకుని పెట్టుకుంటుంది లేదా దాన్ని నిప్పుల్లో పెట్టి ఆ కాపర్ కలిసి తీసేసి శుద్ధమైన బంగారం పెట్టుకుని అలాగే మీ ముందు సగుణ బ్రహ్మ మీరు శివుడనండి విష్ణువునండి అల్లా అనండి క్రీస్తునండి ఏదో సగుణ బ్రహ్మ మీ ముందు కలదు గుణములతో కూడిన బ్రహ్మ ఈ గుణములు కల్తీయా యథార్థమా కల్తీ అంటే ఉన్నట్లు కనబడుతున్నాయే తప్ప యథార్థము కాదు అంటే మరి గుణకార్యమైన జగత్తు ఇది స్వప్నము వంటిది మళ్ళీ స్వప్నం ఎందుకు పట్టుకొచ్చాడు అంటే ఉన్నట్లు కనబడుతుంది తప్ప సత్యము కాదు అన్నదానికి దృష్టాంతం ఏం చెప్తారు మీరు స్వప్నమైనా చెప్పాలి రద్దు సర్పమైనా చెప్పాలి ఏదో అలాంటివి చెప్పాలి జాగ్రత్త వ్యవస్థలో జగత్తు ఎలా కనపడుతుందో సరిగ్గా అదే విధంగా స్వప్నంలో కూడా ఇంచుమించుగా అలాగే కనపడుతుంది కనుక ఆ జాగ్రత్త వ్యవస్థలో కాలం వచ్చే జగత్తు కలుగుతము అని చెప్పడానికి స్వప్నం దృష్టాంతం కాబట్టి జగత్తు స్వప్నము ఈ స్వప్నమును సృష్టించిన వాడు సగుణ పరమాత్మ ఏమంటే స్వప్నం కల్పితం కదా అవును అయితే మరి ఆ గుణముల నుండి పరమాత్మ సృష్టించేటట్టున్నారు ఆ గుణములు కూడా కల్పితమే కదా అవును మరి అయితే ఇంకా సగుణం ఏమిటయా నిర్గుణమే కదా అవును నాయన అది పద్ధతి జగత్తు సత్యము ఇంకేం చెప్తారు మీరు ఇంకా విచారణ తీసుకోవచ్చు అయితే ఏమండి జగత్తు ఒక క్రమంలో సృష్టింపబడింది కనుక సత్యము ఇప్పుడు రజ్జు సర్పం ఉందనుకోండి రజ్జు సత్వము ఎలా పుట్టింది అక్కడికి అంతకుముందు తల్లిపా వచ్చి గుడ్డు పెట్టి దాన్ని పొదిగితే పుట్టిందా లేకపోతే హఠాత్తుగా పుట్టిందా హఠాత్తుగా పుట్టింది అలా హఠాత్తుగా పుట్టింది అవుతుంది అంతే తప్ప ఓ పాము ఉంది అది గుడ్డు పెట్టి దాన్ని పొడిగి వచ్చిన పాము కల్పితం అవ్వదు అది సత్యం కాబట్టి క్రమం ఒక క్రమంలో వస్తే సత్యము హఠాత్తుగా పట్టుకొస్తే కల్పితం వీళ్ళు కాలేజీకి వెళ్ళి మూడేళ్లు చదివి బీకామ్ డిగ్రీ పట్టుకొచ్చాడండి సర్టిఫికెట్ అది సత్యము చికట్పల్లి పాన్ షాప్ లో మీరు పదివేల రూపాయలు ఇస్తే వాడు కాగితం మీద రాసి మీకు డిగ్రీ ఇస్తాడండి యూనివర్సిటీ లెటర్ హెడ్ మీద ఇస్తాడు మీకు డిగ్రీ స్టాంప్తో సహా ఓకే అది కల్పితము ఎందుకంటే హఠాత్తుగా వచ్చింది కనుక కల్పితము క్రమంగా వస్తే సత్యము ఇది పూర్వపక్షం ఉండదు ఇది పూర్వపక్షం ఇప్పుడు జగత్తు చూడండి మొట్టమొదట ఆకాశం వచ్చింది ఆకాశ వాయు వాయోరగ్ని అగ్నేరాప అభ్యపృథివీ ఓషధయ పురుష అలా క్రమంగా వచ్చింది కాబట్టి ఇది సత్యం అవ్వాలి అంటావేమో చూడగా క్రమంగా వచ్చినా కలుపుతమే కలుపుతమే ఎలాగంటారేమో ఒకటికి స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో క్రమంగా అన్ని జరిగాయి ఇంకో స్వప్నంలో హఠాత్తుగా అన్ని జరిగాయి ఇప్పుడు ఏది సత్యం ఏది సత్యం ఒక స్వప్నంలో వాడి బ్రహ్మచారిగా ఉన్నాడు పెళ్లి అయ్యా ఈ పెళ్లి వాళ్ళు వచ్చారు పెళ్ళయింది ఆ తర్వాత ఆవిడ అపరాధం వచ్చింది కొడుకు పుట్టాడు ఇంకో స్వప్నంలో హఠాత్తుగా కొడుకు పుట్టాడు ఇప్పుడు ఈ కొడుకు ఏ కొడుకు సత్యం ఏ కొడుకైనా సత్యము కాదు కాబట్టి జగత్తు క్రమంగా పుట్టిందని నువ్వన్నా ఒక్కసారిగా పుట్టిందని నువ్వన్నా ఇది సత్యము కాదు ఎందుకంటే రెండు వర్ణములు ఉన్నాయి రెండు ఉన్నాయి కృష్ణోపనిషత్తులో ఒక్కసారిగా పుట్టినట్లే చెప్పారు దానికి శంకరులు ఏమన్నారంటే బదన ముష్టి ప్రక్షేపవత్ అని కృష్ణార్థం చెప్పారు అంటే చేతిలో రేగు పళ్ళు పెట్టుకుని గుప్పిడ రేగులు పెట్టుకుని ఇలా విసిరితే మీకు పది రేగు పళ్ళు కనపడతాయి ఈ పది హఠాత్తుగా వచ్చాయి ఒక పండు నుంచి ఇంకో పండు రాలేదు అన్నీ ఒక్కసారిగా హఠాత్తుగా వచ్చాయి అలా చెప్పారు శ్రద్ధ ప్రాణ కర్మణ వాయువు అంటే ఇలాగా వదన ముష్టి ప్రక్షేపం లాగా ఈ జగత్తు పుట్టింది ఏం చెప్పారు ఐదు కృష్ణోపనిషత్తులో చదివేది తైత్రీయంలో ఎలా చెప్పారు ఆకాశం నుండి వాళ్ళని క్రమంగా చెప్పారు అలా చెప్పినా ఇలా చెప్పినా అది స్వప్న జగత్తే తప్ప యథార్థమైన జగత్తు కాదు జగత్తు యథార్థం కాదు కనుక ఈ సమునత్వం అనేది కల్పితమే కాబట్టి అయితే నిర్గుణత్వము సత్యమా నిర్గుణత్వము కలుగుతుంది సగుణం సగుణం సగుణం అంటుంటే కాదు నిర్గుణం అన్నారు తప్ప నిర్గుణం అని అదొక మళ్ళీ స్పెషల్ క్వాలిఫికేషన్ ఏమి కాదు అది ఏమిటి కేవల కేవల బ్రహ్మ అంటే కేవలం బ్రహ్మ దాన్ని కైవల్యము మోక్షము అంటారు అదే సత్యము శ్లోకం పూర్తి చేస్తాను ముందు పదచ్చేది క్రమేణ యోగపత్ వా ఏషా సృష్టి యథాశ్రుతి వివిధ శృతి సద్భావాద్ వివిధ స్వప్న దర్శనాత్ ఏషా ఈ సృష్టి సృష్టి క్రమేణ క్రమముగా వచ్చినదా యుగపద్వా ఒక్కసారిగా వచ్చినదా ప్రశ్న వా ఉంటే ప్రశ్న అని ప్రశ్న వేశారు కాబట్టి ఈ సృష్టి అంటే ఈ జగత్తు క్రమంలో వచ్చిందంటారా లేక ఒక్కసారిగా వచ్చిందంటారా అని ప్రశ్న వేశారు దానికి సమాధానం చెప్తున్నారు నువ్వు ఏ ఉపనిషత్తు చదువుతున్నావో దాన్ని బట్టి ఉంటుంది ఇదని కాదు అదని కాదు ఏది చదువుతే యథాశ్రుతి శృతికి తగ్గట్లుగా జ్ఞేయా తెలుసుకోండి ఇప్పుడు ఆ శృతి కనుక క్రమంగా వచ్చింది అని చెప్పిన శృతి అనుకోండి ఈ సృష్టి క్రమంగా వచ్చిందని తెలుసుకోండి ఒకవేళ ఆ సృష్టి హఠాత్తుగా వచ్చింది అని చెప్పి ఇష్టం అనుకోండి ఈ జగత్తు హఠాత్తుగా వచ్చింది తెలుసుకోండి అంటే మీరు ఏ సృష్టిని వచ్చే ఆ విధంగా తెలుసుకోండి కాబట్టి అలా ఎలా ఉంటుందండి ఏదో ఒకటిగా ఒక పద్ధతిలో ఉంటుంది కానీ ఇలా వచ్చిందా అలా వచ్చిందా అంటే ఇలా కావచ్చు అలా కావచ్చు అని అలా ఉంటుందా అనుకుంటుంది ఎందుకంటే ఏరా ఎనగా వివిధ శృతి సద్భావా రెండు రకములుగా వర్ణించే శృతి వాక్యములు ఉన్నవి కనుక శృతి వాక్యాలు ఉన్నాయండి అయితే ఇప్పుడు జగత్తు సత్యం అవ్వాలి ఎందుకంటే వీళ్ళు కొట్టి పారేయడానికి వీలు లేకుండా ఇటు కాకుండా అటు కాకుండా ఉంది కదండి ఏమో సత్యమేమో నిత్యం ఎలా తెచ్చే తోసి పారేయడం అంటే వివిధ స్వప్న దర్శనా ఎలా రెండు రకముల స్వప్నములు కానవచ్చు కదా దీన్ని నేను చెప్పిన దృష్టాంతమే ఒకడికి స్వప్నంలో హఠాత్తుగా కొడుకు పుట్టాడు ఇంకొకడికి స్వప్నంలో క్రమంగా కొడుకు పుట్టాడు ఇప్పుడు ఏ కొడుకు సత్యము అంటే ఇది సత్యం కాదు అది సత్యం కాదు అలాగే శృతి క్రమంగా చెప్పిన సృష్టి సత్యం కాదు హఠాత్తుగా వచ్చిందని చెప్పిన సృష్టి కూడా సత్యము కాదు దీని మీద మాండూక్యంలో విచారం చేశారు అక్కడ ఏమైనా విచారం చేశారంటే ఏమండి సృష్టి ఈ విధంగా వచ్చింది అని శృతి చెప్తోంది కదా శృతి చెప్పింది సత్యం అవ్వాలి కానీ అది పోనీ ఇటు వచ్చిందో అటు వచ్చిందో మొత్తానికి శృతి చెప్పింది సత్యం అవ్వాలి కానీ అది స్వప్నం వంటిదని కొద్ది పారేసే హక్కు మీకు అవలంబించారు మృల్లోహ విస్ఫులింగాద్యై సృష్టిర్యా చోదిత కూడా సృష్టిరియా చోదుట కూడా నాస్తి భేద కథంచన అని అర్థమవుతుంది సో ఇప్పుడు అనేక దృష్టాంతాలు ఇచ్చాను సో నిప్పులింగ దృష్టాంతం ఇచ్చాను ఈ నిప్పు రవ్వలు నిప్పు నుంచి పుట్టినట్టుగా ఈ సకల ప్రాణులు పుట్టుతున్నది అని ఒక దృష్టాంతం చెప్పారు మట్టి నుంచి కుండా బాణం కూర్చున్నట్టుగా ఈ పరమాత్మలోని జగత్తు కూర్చోండి అని దృష్టాంతం చెప్పారు ఇవన్నీ చెప్పారు కదా అవన్నీ మరి సత్యములు కావా అంటే ఉపాయ సోవతారాయ నాకు గుర్తొచ్చింది ఉపాయ సోవతారాయ నాస్తి భేద కథంజన అంటే నీకు విషయం తెలియడం కోసం అలా కథ కింద చెప్పారు తప్ప ఈ అనేది భిన్నంగా పరమాత్మ కంటే భిన్నంగా ఏది లేదు దీనికి దృష్టాంతం ఏమంటారంటే ఒక పిల్లవాడు అన్నం తినమంటే వాళ్ళు తినడానికి తెలుసుకుంటారు చిన్నపిల్లలు అలా ఉంటారు వాళ్ళు ఆకలి వేసుకుంటారు కానీ అన్నం తినమంటే తెలుసు తర్వాత ఆకలికి ఏడుస్తూ కూర్చుంటారు ఈ రహస్యం కలిగి తెలుసు అంటే వాళ్ళు తనకాయ తిప్పేసుకున్నా నోరు మూసేసినా వాడికి ముద్ద పెడుతుంది వాడికి చెట్టు మూట పెట్టడం కోసం తల్లి ఆలోచిస్తుందంటే నాన్న చూడు ఆ చందమామం కూడా ఆ చందమామ చాలా పవిత్రమైనది చాలా రుచిగా ఉంటుంది అమృతమది అమృత భాండం అది చందమామ మీ నాన్నగారు మీకు ఆ చందమామని తీసుకురావడానికి వెళ్ళారు ఆ చందమామని కాలు వేసి కట్టి లాక్కొస్తారు అప్పుడు నువ్వు ఆ చందమామతో ఆడుకుంటుగా రామ్మాసుడు ఈ ముద్ద నోట్లో పెట్టుకో ఆ చందమామ ఈ ముద్ద నీకు కాదు ఈ ముద్ద నీటి కాదు మీ నాన్నగారి ముద్ద ఈ ముద్ద నీటి కాదు మా మీ అమ్మగారి ముద్దది మీ అన్నయ్య ముద్దది అని ఈ విధంగా చెప్తుంది అవన్నీ మాత్రమే సత్యముగా అది ఎందుకు అలా పెడుతుంది తల్లి ఉపాయ శోభతార అవతారాన్ని దిగడం ఈ ముద్దలు బయటలో దిగడం కోసం అలా అలాగే జగత్తు యొక్క నిత్యాత్మము వీడి బుద్ధిలోకి ప్రవేశపెట్టడం కోసం ఇలాగ రకరకాలుగా చెప్పారు తప్ప వీటిల్లో యథార్థంగా జగత్ అనేది సత్యంగా పరమాత్మతో ఉన్నది అనే అభిప్రాయము కాదు సో శ్లోకం పూర్తయింది ఒకసారి అనేసి క్లాస్ ముగిద్దాము ద్రవ్యేణ యుగ పద్వైష వివిధశ్రుతిసద్భావాన్ వివిధ స్వప్నదర్శనా తర్వాత అద్వితీయ బ్రహ్మణత్వే అయిందా శ్లోకం కోరుకోవడం సర్వతో లాంఛితో మంచిది ఆ శ్లోకం గురు శుక్రవారం నాడు క్లాసులో పెట్టుకుంటాం ఓం శాంతి